సెకండ్ గేమ్ చెప్తుందంటే ఇప్పుడు ఆళిమరి ఎండ్రేనో వసుదేవని పోలే అని చెప్పి చెప్తా ఉంది ఆళిమరి ఎండ్రేనో వసుదేవని పోలే అంటే ఇక్కడ ఈమె ఏం విష ఏం విషయం చెప్తుందంటే భగవంతుని యొక్క భగవంతుని యొక్క ఆ చక్రాన్ని కవర్ చెయ్యి అని చెప్తా ఉంది దాన్ని కప్పే దాన్ని కప్పే అని చెప్తుంది ఆ చక్ర శంకు చక్రని కప్పేయమని చెప్తా ఉంది ఆ విషయం ఎక్కడ వస్తుందని మనము తెలుసుకుందాము సో దాంట్లో ఏం స్వారస్యం మేము వెతుకొనింది అక్కడ ఏం జరిగిందని చెప్పేసి శ్రీమద్ భాగవతులు వస్తాయి సేమ్ టైంలో ద విష్ణు పురాణంలో కూడా వస్తుంది అయితే ఇక్కడ మేము చెప్తుంది దేవకి వసుదేవుని లాగా నేను చెప్పానని చెప్పేసి అని మనం శ్రీమద్ భాగవతం చూస్తే అది దేవకి వాచ్ అనే స్టార్ట్ అవుతుంది దేవకి చెప్పినట్లు ఉంటుంది అది విష్ణు పురాణంలో ఆ విషయం వచ్చేసి వసుదేవుడు చెప్పినట్లుంది శ్రీ వైష్ణవులకు విష్ణు పురాణం మనకు ఎట్లా శ్రీమద్ భాగవతమా అట్లా వాళ్ళకు విష్ణు పురాణం వచ్చి అల్టిమేట్ అది వచ్చి వాళ్ళొక మెయిన్ గ్రంథం లాగా మనకు అన్నిటికి మనం రెఫరెన్స్ చేసినప్పుడు శ్రీమద్ భాగవతం మనము ముఖ్య ఆధారంగా తీసుకుంటాము వాళ్ళు విష్ణు పురాణాన్ని మంచి ఆధారంగా తీసుకుంటారు ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఆళిమరి ఎండ్రేనో వస్తేవని పోలే అంటే శ్రీమద్ భాగవతంలో పదో స్కందంలో మూడో అధ్యాయంలో ముప్పై శ్లోకం ముప్పై శ్లోకంలో ఏం చెప్తారంటే ఉపసంవార విశ్వాత్మన్ అదో రూపం అలౌకికం శంఖచక్ర గదా పద్మం పద్మ శ్రియాజుష్టం చతుర్భుజం అనే ఒక శ్లోకం వస్తుంది అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు శ్రీమద్ భాగవతంలో దేవికి రిక్వెస్ట్ చేస్తుంది ఆ దీంట్లో అయితే విష్ణు పురాణంలో అయితే ఈ మాట వసుదేవుడు చెప్తున్నాడు అని చెప్పేసి ఉంది మళ్ళీ శ్రీమద్ భాగవతంలో కూడా వసుదేవ దేవకి కృత గర్భస్థుతి ఆ వసుదేవక దేవకి సుత వాళ్ళిద్దరు కలిసి భగవంతునక స్థుతి చేసినట్లు భగవంతుడు వాళ్ళ ముందు కనపడినప్పుడు తమద్భుతం బాలం అంబుజేక్షణం చతుర్భుజ శంఖ గద్యాయుధాయుధం గద గదాధ్యాయుధం శ్రీవత్సలక్ష్మ్యం గలశోభిత కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం అనే ఒక శ్లోకం ఆ భగవంతుడు వాళ్ళ కళ్ళ ముందు కనపడినప్పుడు వాళ్ళు చూస్తారు వాళ్ళ చిన్న పిల్లడు శంఖ చక్రం శంఖ చక్ర చతుర్భుజం ఉండింది ఆయన దగ్గరే చేతిలో శంఖచక్రము గదాపద్మం కూడా ఉండుంది ఉండింది ఆయన దగ్గర తర్వాత శ్రీవస్తం ఉండింది కౌస్తుభం అంతా వేసుకొని వాళ్ళకి దర్శనం ఇస్తారు ఫస్ట్కి దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళ ఆమె రిక్వెస్ట్ చేస్తుంది ఏ భగవంతుని నీ యొక్క ఈ శంఖచక్ర గదా పద్మ ఇది వచ్చేసి సహజంగా కనపడట్లే అసహజంగా ఉంది అది న్యాచురల్గా లేదు ఒక చిన్న బిడ్డ అంటే చిన్న బిడ్డలాగా ఉండాలా నువ్వు శంఖచక్ర కథా పద్మ భగవంతుడు ఎందుకు వేసుకొని వచ్చినాడంటే నేను మీకు వరం ఇచ్చిన అదే దేవుడు మళ్ళీ నీ గర్భంలో అవతారం తీసుకున్నానని చూపించడానికి వేసు అట్లా రెడీ అయినాడు ఆయన శంఖచక్ర కథా పద్మతోటి కానీ ఆమెకు వచ్చేసి ఆమె వాళ్ళకు కోరిక ఏమి భయం ఏమంటే ఇక్కడ ఇట్లా శంఖచక్ర గదా పద్మం కనపడితే ఎక్కడన్నా కంసుడికి మనం తెలిస్తే ఏం చేయబోతున్నాడు నిన్ను నువ్వేవో ఏదో సాక్షాత్ విష్ణువే దిగి వచ్చినాడు ఇమీడియట్లీ నేను నీకు ఏమన్నా అని ఆ భయంతో అట్లా ఆమె ఏం చెప్తుంది ఉపసంహార నువ్వు దాన్ని కప్పేసేయి వద్దు ఆ శంఖచక్ర గదా పద్మము వద్దు దాన్ని తీసేయి దాన్ని కప్పేసేయమని చెప్తున్నారు చెప్తుంది ఆమె వసుదేవుడు చెప్తున్నాడని చెప్పేసి ఇక్కడ ఈమె చెప్తుంది పెంపుళ్ళే సో వసుదేవుడు ఆ మాట ఎందుకు చెప్తున్నాడంటే ఒక రకమైన ప్రేమ భగవంతుడి పైన లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కడైనా భగవంతుడు ఇట్లా వేసుకుని వచ్చిన వల్ల భగవంతుడికి ఏమైనా ప్రమాదం జరిగితే అంత రసం అంటే అంత ప్రేమ ఉండింది వాళ్ళకు దేవకికి తన బిడ్డ భగవంతుడు సో ఆయనకి ఏమైనా జరిగితే ఊహించలేము కదా ఎందుకంటే ఆయన కంసుడు ఏమైనా చేయొచ్చు అందుకే ఏమైనా జరిగితే ఏం చేసేదని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు భగవంతుని ఉపసంహార విశ్వాత్మన్ రూపం అలౌకికం శంఖచక్ర గదా పద్మ శ్రేయాజష్టం చతుర్భుజం నువ్వు దాన్ని కప్పేసి వద్దే వద్దబ్బా అదొద్దు అదొద్దు అని చెప్పేసి కృష్ణుడు చూస్తున్నాడు ఎందుకు వీళ్ళు ఇంత టెన్షన్ పడుతున్నారని శంఖచక్ర గదా పద్మ పడుతుంటే చూసి ఆనందపడాలి కదా ఎంత చక్రం ఎంత బాగుంది ఎంత శంఖం ఎంత బాగుంది గద పట్టుకున్న చెయ్యి ఎంత బాగుంది ఆ పద్మం పట్టుకున్న చెయ్యి ఎంత బాగుందని నీవు ఆనందపడాలా ఇదేమిది నువ్వు చూసి భయపడుతున్నావు అయితే ఆ భయం ఏమి అక్కడ కృష్ణుడికి ఎవరైనా ఏమైనా చేస్తారా శంఖచక్ర గదా పద్మం చూసుకునేసి ఓ మనం చంపడానికి ఆ దేవుడే వైకుంఠం దిగి వచ్చినాడని చెప్పేసి కోపంతో ఈ బిడ్డకి ఏమైనా ఎవరైనా చేస్తారా అని చెప్పేసి భయం భగవంతుడైనా కానీ మామూలుగా రా మామూలుగా ఎవరు ఫేమస్ పిత్ర పితృవాక్య పరిపాలనకు ఎవరు ఫేమస్ అంటే మీ అందరికీ తెలుసు ఎవరు అంటే టక్క చిన్న పిల్ల కూడా చెప్తుంది రాముడు అని చెప్పేసి శ్రీరాముడు అండి పిత్రవాక్య పరిపాలన అని చెప్పేసి అయితే కృష్ణ భక్తులు అంటారు రాముడు కాదు కృష్ణుడే ఫస్ట్ పిత్రవాక్య పరిపాలన చేసిందని చెప్పేసి రాముడు పితృవాక్య పరిపాలన చేస్తున్నాడు ఎప్పుడు అడవికి పోయే సందర్భంలో అది కూడా పెంపుడు మళ్ళీ చెప్తాయి ఫ్యూచర్లో అడవికి పోయేది కూడా సో అడవికి పోయే సందర్భంలో సరే రాముడు తండ్రి చెప్పినట్లు పోయినాడు కృష్ణుడు అప్పటికప్పుడు విన్నాడు అంతే అప్పుడే ఆయన అవతారం తీసుకున్నాడు శంఖచక్ర గదా పద్మంతోటి నిలబడినాడు తమ అద్భుతం బాలం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గద ఆయుధం అట్లా అప్పటికప్పుడు నిలబడినాడు నిలబడితే వీళ్ళు భయపడిపోయి వద్దు వద్దు నీవు దాన్ని కప్పి వద్దు వద్దు అని చెప్తే ఉపసంహార ఉపసంహార అని చెప్తే ఇమీడియట్లీ కప్పేసినాడు అది ఎక్కడ పోయిందా అంత చేతులు అంతా తిరిగిపోయిందని చెప్పేసి అందుకే కాలు భగవంతుల పాదాలంతా శంఖచక్ర గదాపద్మ అంతా కనిపిస్తాయి అక్కడక్కడికి వెళ్ళిపోయింది అదని చెప్పేసి లోపల దాచిపెట్టి దాచిపెట్టి అన్నాడు కదా అయితే మామూలుగా పిల్లడంటే జీవతో వాక్యకరణాత్ ప్రాణం ఉన్నప్పుడు తండ్రి దగ్గర తండ్రి ప్రాణంలో ఉన్నప్పుడు ఏమేమి చెప్తాడా అది అన్నీ వినాలా అది పితృవాక్య పరిపాలన చిన్న పిల్లుడు కృష్ణుడు అప్పుడు వచ్చినాడు ఇంకా వచ్చి కొద్దిసేపు అయింది తండ్రి వసుదేవుడు అది వద్దు ఆ శంఖచక్రం వద్దంటే ఇమీడియట్లీ దాన్ని కాపేసినాడు చిన్న లాగా రెడీ అయినాడు సో అది అది అందువల్ల ఆ పితృవాక్య పరిపాలన కూడా కృష్ణుడు ఆ చిన్న వయసులే చేసినాడు రాముడికైనా ఇంకా ముందే చేసినాడు అది కూడా ఆమె అది కూడా ఆ విషయం కూడా ఆమె గుర్తుపెట్టుకుని చెప్తా ఉంది దేవికి కూడా ఈ రూపం బాగా నచ్చింది యాక్చువల్లీ ఈ శంఖచక్ర గదాపద్మం రూపము ఆమెకు చాలా నచ్చింది ఇప్పుడు కూడా ఆ రూపం ఆమె ఒకసారి కృష్ణుడు వచ్చేసి దేవకి దగ్గరే చాలా ఇదంతా అయిన తర్వాత కంసుని చంపిన తర్వాత చాలా రోజులంతా అయిన తర్వాత తాను ఇంకా గోలోక బృందానికి పోయే సందర్భంలో భగవంతుడు దేవకిని అడుగుతాడు నీకు నేను నిన్ను బాల్యలు లేదా చూపించలేదు కదా నీకు బాల్యంలో చూపిస్తానని చెప్పేసి అన్నీ చూపిస్తా చూపిస్తా చూపిస్తూ ఉంటే మధ్యలో పెరుగు చిలికి లీల అని చూపిస్తాడు ఆ పెరుగు చిలికి లీల రుక్మిణికి బాగా నస్తాయి కానీ రుక్మిణి ఓపెన్గా వినట్లే ఓపెన్గా చూడట్లేదు దాచుకొని చూస్తూ ఉంది దాచుకొని చూస్తూ ఉంటే అప్పటికప్పుడు విశ్వకర్మని పిలిపించి ఆ రూపం ఒకటే చెక్కేస్తాయి చెక్కేసి దానికి పూజలంతా జరుగుతాయి ఆ పూజలంతా చేసిన తర్వాత ఆమె ఎంతో ఆనందపడిపోయింది తర్వాత భగవంతుడు అన్నాడు లేదు లేదు దేవకి అమ్మ ఇది నీకు మాత్రం నేను ఈ దర్శనం చూపిస్తున్నాను వేరే ఎవరికి లేదని చెప్పేసి ఇంకా ఎవరికి దర్శనం ఇవ్వకుండా ఆ బాలిలీల మొత్తం దేవకికి చూపిస్తూ ఉంటాడు కానీ ఆ లాస్ట్కి ఆయన ఆ ఫస్ట్ వచ్చిన రూపం చూపిస్తాడు శంఖచక్ర గదా పద్మతోటి వచ్చిన రూపం చూపిస్తే దేవకి అదే నచ్చింది దేవకి దాన్నే పూజ చేసుకునింది రుక్మిణి అయితే ఆ చిల పెరుగు చిలికి రూపము విశ్వకర్మ గారు చెప్పిస్తూ ఉంది ఆ చెక్కిస్తూ ఉంటే అక్కడ కృష్ణుడు తెలుసుకున్నాడు ఓ ఓ నా విగ్రహం తయారవుతుందని కృష్ణుడు ఇంకా ఆగిపోయినాడు అట్లే చేతుల పెరుగు చిలిక ఇది కర తర్వాత తాడు ఒక చేతులు అట్లా ఆగిపోయినాడు రూ అట్లే విశ్వకర్ముడు చెక్కినాడు లాస్ట్ కదా ఉడిపిలో ప్రతిష్ట అయింది అయితే ఈ మూర్తి వచ్చేసి శంఖచక్ర కథాపద్మాల నుండి మూర్తి వచ్చి గురువాయూరులో గురును బృహస్పతిను వాయుదేవుడు ఇద్దరు కలిపి అక్కడ దాన్ని ప్రతిష్ట చేస్తారు అట్లా ఇది దేవకి కరార్చిత విగ్రహం అయిపోతుంది అది వచ్చి రుక్మిణి కరార్చిత విగ్రహం అని చెప్పేసి ఉడిపిలు ఉంటాయి అట్లా ఈమెకు ఆ విగ్రహం పట్ల ఆ రూపం పట్ల అంత ప్రేమం కలిగింది అప్పటికి అంత ప్రేమ ఆ భగవంతుని యొక్క దివ్య రూపం చూడంగానే అంత ప్రేమం కలిగింది ఒక్క క్షణం లోపల కాబట్టి ఈ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మన పిల్లలు మన ఇంటికి ఎవరైనా సడన్లీ పిల్లలు బట్టలంతా వేసుకొని ఉండరు మంచి చూడడానికి పుష్టిగా ఉంటారు సడన్లీ ఎవరైనా కాలింగ్ బెల్ కొట్టంగానే వాళ్ళు అందరు ఇంటి వాళ్ళకి ఏం చెప్తారు నా బిడ్డ ఒక డ్రెస్ వేసి దానికి ఒక చెడ్డ వేసి దానికి ఒక బనియన్ వేసి టకటక చెప్పేస్తారు లేకుండా తలుపు తీసి ఇంకొక వాళ్ళు చూసే లోపల దాని యొక్క దిష్టి పడతాయో ఏమో అని ఒక భయంతో ఆ పిల్లల్ని పిల్లలకి ఏదో మంచి డ్రెస్ వేస్తారు ఏదో మంచిగా డ్రెస్ వేసి నిలబెట్టేస్తారు ఇమీడియట్లీ రెడీ చేపిస్తారు ఆడది పిల్లలకి ఏదో అవమానం చేసేది కాదు అట్లా ఉండదు ఇట్లా ఉండదు అని చెప్పేసి వాడి పట్ల ఉండే ప్రేమములో అట్లా చేస్తారు పెరియాడవారు మనం ఇంత ఇంతకు ముందు విన్నాము ఒక్కసారి భగవంతుడు దర్శనమిస్తే పల్లాండు పల్లాండు అని చెప్పేసి పాడాడు నీ వెయ్యి సంవత్సరాల సంవత్సరాలు నీ బాగుండాలా నా బిడ్డ బాగుండాలా నా బిడ్డ బాగుండాలని చెప్పేసి నీకు ఎవరు ఏం అనకూడదు నీకు దృష్టి తగలకూడదు నీకేం నీ జీవితంలో ఏం బాధ రాకూడదు నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలా సడన్లీ ఆయనకు కంపాషన్ ఆయన పడిన భగవంతుడిని మర్చిపోయి ఆ వాసన రసం అట్లే దిగి వచ్చేసింది ప్రేమ అనేది వచ్చేసింది ఇమీడియట్లీ ఇమీడియట్లీ నీవు మంచిగా ఉండాలా నీవు మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాడు చూడండి కులశేఖర్ వాళ్ళు కూడా వాసల రసం ఏదైనా ఆ పోయే సందర్భంలో దారులు పోయే సందర్భంలో ఆ గుడిలు విని ఆ భగవంతుడు పనుకొని ఉంటే లేపడు ఆ పనుకున్న దేవుడికి అట్లే ఒక లాలి పాట పాడేసి వెళ్ళిపోతాడు అంతే ఆయన లేపడానికి పోవడం ఇంకొక ఫ్యూచర్ ఇంకొక ఆల్వర్ వస్తారు ఇంక మన ఆయన స్టోరీకి రాలేదు ఆయన ఏం లేదు ఆయన వచ్చినప్పుడు వాళ్ళు రెడీగా ఉండాలా లేకుండా ఆయన వెతుక్కొని రావాలా వాడు ఆయన క్యార్ చేయడు ఇంకా కొద్ది దూరంలో ఉన్నాడు ఆయన ఎయిటీ వన్ పాయింట్స్లో ఆయన గురించి కూడా వస్తుంది అయితే కులశేఖర్ వాళ్ళు దేవుడు పనుకుని ఉంటే లేకుండా నీకు పోరు లేకుండా పూజారికి చెప్పేసి నేను కులశేఖర్ అయ్యా నేను వచ్చినాను ఒకసారి దర్శనం చేసుకుని పోతాము ఎంతసేపు పడుతుంది దర్శనం కానీ ఏం అడగడు అట్లే పండుకో పండుకో మంచిగా పండుకో బిడ్డ మంచి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అట్లే ప్రేమను చూపిస్తాడు నీవు నా కోసం దాని తొద్దు మంచి నిద్రపో బొక్క తర్వాత నీ నీ టైం అయినప్పుడు నీ రెస్ట్ అంతా అయిన తర్వాత లేచి ఇప్పుడు వద్దని చెప్పేస్తాడు కానీ తిరుమంగేళ్ళు అంతా అట్లా కాదు గట్టిగా ఉంటాడు ఆయన ఏం నిద్ర ఇంతసేపు అడుగుతాడు ఆయన ఆయన స్ట్రాంగ్ ఉంటాడు ఫ్యూచర్లో వస్తుంది చాలా మంచిగా ఉంటుంది ఆయన స్టోరీస్ చాలా గట్టిగా ఉంటాడు కానీ వీళ్ళు ఒక రసం వేరే ఆయన రసం వేరే ఆయన నాయక మనోభావనం దేవుడు దేవుడితో గొడవకు వస్తాడు ఎక్కువ మాట్లాడతాయి అండ్ విషయము ఆయన క్లాస్ వచ్చినప్పుడు మనం చెప్తాము అయితే ఇక్కడ ఈయన ఈమె అట్లా కాదు వసుదేవుడు దేవికి ఆ విధమైన ఇది కాదు వాత్సల్య రసం భగవంత్ పట్ల ఎక్కడైనా భగవంతుడు ఇంత అందంగా ఉంటుంది ఆ శంఖ చక్ర పట్టుకున్న ఆ చెయ్యి తామర పూలాగా ఉంటుంది అంబుజేక్షణం తామర పూలు లాంటి చెయ్యి తామర పూలు లాంటిది ఆ నాభి తామర పూలు లాంటిది పాదాలు అంత బాగుంటుంది నమ పంకజ నాభాయ నమ మనం చెప్తాం కదా ఆయన నాభి ఆ పంకజం లాగా ఉంటాయి ఫేస్ ఆ పంకజం లాగా ఉంటుంది తామర పూలు లాగా ఉంటుంది కళ్ళు తామర పూలు లాగా ఉంటుంది ఇంత చక్కగా ఉంటాడు దానికి మధ్యలో ఈ శంఖ చక్ర వేరు పట్టుకున్నాడు ఎంతో అందంగా కనిపిస్తున్నాడు చూ ఇక్కడ నేను ఇట్లే బయటికి వెళ్తే ఎవరైనా ఏమని అంటారా ఆయనకు లేకుండా ఇంకేమైనా దృష్టి పడితే ఆ ఒక రకమైన వాసలి రసం పెరిగేసి ఆయన పైన ఒక ఇది వచ్చేసింది ప్రేమ వచ్చేసింది ప్రేమ వచ్చేసి ఎక్కడ నేను ఆ దేవుడు ఇట్లా బయటికి వెళ్తే ఏమైనా అయిపోతుందేమో ఎవరైనా దిష్టి పడితే పాప ఈ ముస్లిం వాళ్ళకు చూడండి వాళ్ళ పిల్లలు ఏదైనా కొద్దిగా చక్కగా వచ్చినప్పుడు మన ఇప్పుడు సౌత్లు ఇప్పుడన్నా చూడవచ్చు దిష్టి తీయడం అని సడన్ తీస్తారు మనం మనం మాట్లాడుతూ ఉంటాము ఏదో కూర్చొని ఉంటాము వాళ్ళు ఏదో పటకరము తర్వాత ఉప్పు ఏదో తీసుకునేసి ఇట్లా తిప్పేసి ఇట్లా తిప్పేసి మూడు వైపుకు తూతూ అని చెప్పేసి కింద పడేసి లేకుండా కింద ఎట్లా కొట్టేసి లేకుండా కర్పూరం ఏదేదో వాళ్ళకొక దిష్టి తగులుతుంది బిడ్డకు దిష్టి తగులుతుంది అనక ఒక రకమైన ప్రేమ వాళ్ళతో ఏం బిడ్డ తీస్తారు ఇదేమి కిషోర్ లాంటి బిడ్డన పుట్టేది వాళ్ళ బిడ్డ వాళ్ళకి అందంగా కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు అట్లా అనుకుంటారు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ బిడ్డ వాళ్ళకి మంచి అందంగా కనిపిస్తాయిలే అది అయితే ఈమె ఈమె ఒక మాటలు ఒక రహస్యం ఏమంటే ఇక్కడ వైతమానిధి స్వామి ఎన్నోసారి అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు ఇంత మాల వేసుకొని తిరుగుతాడు ఇంత నగలు వేసుకొని తిరుగుతాడు నాకు ఒక్కసారైనా కానీ ఆయన గురించి ఆ భావన రాలేదు ఒక్కసారైనా కానీ అయ్యో ఇట్లా పోతున్నాడే ఇంత గంభీరంగా వెళ్తున్నాడే ఇంత ఆడంబరంతో పోతున్నాడు ఇన్ని ఇన్ని రకాల మాలలు వేసుకొని ఇంత మంచి మంచి డ్రెస్సులు వేసుకుని పోతున్నాడు ఇన్ని రకాల చూడ్డానికి ఇంత బాగుంటాడు ఈయన పోయినప్పుడు ఎక్కడన్నా దిష్టి తగులుతుందని నేను అక్కడప్పుడుగా ఏదైనా ఒక చెప్పాలి కదా దిష్టి దిష్టి తీయాలి కదా అంద అయ్యో నీ ఇట్లా పోతే ఎట్లరా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు నరదృష్టి చాలా డేంజర్ నీ పైన పడకూడదు అని చెప్పేసి ఆ భావన నాకు రాలేదు నేను జాగ్రత్త నేను అదంతా చూపించద్దు నీ అందం చూపించద్దు అందరికీ జాగ్రత్త దిష్టి పడతారు నీ నీకు దిష్టి పడుతుంది తర్వాత ఆరోగ్యం చెడిపోతే అటువంటికి భయము నాకు రాలేదు వైతం పట్ల ఇన్ని సంవత్సరం ఇక్కడ తిరుగుతున్నాను ఇన్ని పండగలు వచ్చింది ఇన్ని పండగ నయనకాలం ముందు తిరుగుతున్నాను ఒక్కసారి కూడా అరే స్వామి ఎంత గ్రాండ్గా బయటికి వెళ్ళినప్పుడు ఇంత గ్రాండ్గా ఇంత నైవేద్యం స్వీకరించినప్పుడు దిష్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు కదా ఎవరు మనుషులు ఊరికి వదులుతారా దేవుడిని కూడా వదలరు ఎవరు కూడా ఆయన ఒక అలంకారము ఆయన ఒక చాలా మంది కామెంట్ వాళ్ళు ఉంటారు కదా మనం చాలా రకాల సినిమాలే వస్తుంది దేవుడిని కామెంట్ చేసుకునేసి విమర్శించుకొని ఎన్నో రకాల తీస్తూ ఉంటారు దుర్మార్గులు దుష్టులంతా సో ఏదో ఒకటే చెప్తారు అప్పుడు దేవుడ నీకు కూడా ఒక దృష్టి పడుతుంది అనే ఒక ప్రేమ వాసల రసం రావాలి కదా తన బిడ్డకి ఏమైనా అయితే ఇమీడియట్లీ దృష్టి తీస్తాము తన మనవాళ్ళకి ఏమైనా అయితే మనవాడికి ఏమైనా అయితే ఇమీడియట్లీ దృష్టి తీయడము ఆ నజర్ పడి పడి పడుతుందని ఒక బాధ ఉంటుంది కానీ దేవుడా దేవుడి పైన ఇన్ని దేవుడికి చేస్తారు మామూలుగా దిష్టి తీయడం అనేది తీస్తారు అన్ని బయటంతా ఊరేగింపు చేసి మళ్ళీ గుడికి లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ తిరువంతి కాపనే అన్ని చేస్తారు దేవుడికి కూడా కానీ నాకు నా మనసు లోపల ఎన్ని సంవత్సరం నుంచి నేను దేవుడు వెనకాల ముందు తిరిగినప్పుడు నాకు ఒక్కసారి కూడా అటువంటి భావన రాలేదు కనీసము మన ఇంట్లోనే మన దేవుడి పట్ల మనకు అటువంటిది ఒక ఫీలింగ్ రావాలి కదా నాకు ఎప్పుడుకు రాలేదే నా హృదయంలో వాళ్ళకి వసుదేవ దేవకి వసుదేవ దేవకి ఒక్కసారి చూడంగానే వాళ్ళకు ఒక హార్ట్లో అటువంటిది ఒక భావన వచ్చింది అరే దేవుడు ఇట్లా శంఖచక్ర గదా పద్మ పట్టుకొని మన జైలు లోపల ఇట్లా దర్శనం ఇస్తే ఈయన ఇట్లే నడుచుకొని పోతే ఏమవుతుంది ఒక్కసారే ఆ భావన వాళ్ళకు ఒక వచ్చింది అరే దేవుడు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా చూస్తే ఈ మెరిసే శంఖ చక్రాలు చూస్తే భగవంతుని ఒక దివ్యమైన ఈ పాద పద్మాలు ఆయనొక ఈ దోతి ఆయన చెదర్లు తర్వాత అంత అందమైన ఒక ముఖ పద్మము ఇదంతా చూస్తే దిష్టి ఎటువంటి పరిస్థితులు కూడా ఆయనకు దృష్టి పడుతుంది ఆయన పోతే తప్పకుండా ఎవరని ఏమోనో ఇది ఎవరో విశేషమైన వ్యక్తి అని చెప్పేసి పట్టుకుంటారు ఈయన్ని సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుందన్న వాళ్ళకి ఒక భయం ఉండింది వసుదేవ దేవకి అయితే నాకు నీ పట్ల ఈ భయమే రాలేదు నీ పట్ల ఒక బాధ్యత ఉంటే కదా నీ పట్ల ఒక ప్రేమం నా ఆటలు ఉంటే కదా నాకు ఇటువంటిది ఒక మైండ్ ఇటువంటి ఒక విషయం నా మైండ్కి వచ్చేది ఎందుకంటే నాకు ఇంతవరకు ఇన్ని సంవత్సరం స్వామి మన పిల్లలు వాళ్ళు ఎక్కడ ఎప్పుడు పుడతారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏదో రెండు మూడు సంవత్సరం ముందు ఏదో పుట్టింటారు చిన్న చిన్న పిల్లలు ఒక సంవత్సరం రెండు సంవత్సరం అంత లోపల వాళ్ళ దగ్గర ఒక్క రోజు రెండు రోజుకి వాళ్ళపైన అంత ప్రేమం కలుగుతుంది ఇది మనది అని చెప్పేసి దీనికి ఇంత జాగ్రత్త చూసుకుంటాము జాగ్రత్తగా స్నానం చేపిస్తాము జాగ్రత్తదని దాన్ని బొట్టు పెడతాము జాగ్రత్తగా జాగ్రత్త తిండి పెడతాము జాగ్రత్తగా దాన్ని పెడతాము దాని దానికి కూడా అంతా పెట్టేస్తారు ఎంత జాగ్రత్తగా దానికి చలి అయినప్పుడు మొత్తం కప్పేస్తాము ఎండాకాలంలో మంచిగా పల్సని బట్టలు వేసేసి గాలి కడ మంచిగా పెట్టుకుంటాం చల్లగా ఉండాలని చెప్పేసి ఎంత దానికి అరేంజ్మెంట్ చేస్తాం కానీ మా వైతం అనేది ఎండ కానీ వాన కానీ ఆ నాలుగు గోడ లోపల అట్లే ఎన్నో సంవత్సరం నుంచి పనుకున్నాడు ఆయనకు ఉడుకుతుందా లేకుండా ఆయనకు చల్లారు చల్లగా ఉందా ఏదైనా ఒకటి అడగల కదా ఆ వేడి వేడి పాలను అట్లే పెట్టేస్తాము ఆయనకు అస్సలు ఆయన తాగలుతాడు ఇంత వేడి కొద్దిగా చల్లార్చేయాలి కదా ఒక చిన్న లాగా కానీ ఏదో కొద్దిగా వాసన రసం ఉండాలి కదా నాకు ఏదో ఆ ఫ్లవర్స్ని మనము చల్లగా బయట నుంచి అట్ట తీసుకుని ఒళ్ళు పైన వేస్తాము అరే దాంట్లో నీళ్ళు దండిగా నీళ్ళు అంత ఉంటుంది ఎండాకాలంలో ఓకే భగవంతుడు చల్లగా అనిపిస్తుంది చలికాలంలో అయితే వద్దు అనిపిస్తాయి ఆ ఎండాకాలంలో కూడా అంత పెద్ద పెద్ద దీపాలు పెట్టుకొని దేవుడు పక్కన పెట్టుకుని ఉంటారు ఆ వేడి దేవుడి పైన పడతా ఉంటుంది అప్పుడు ఆ వాత్సల్య రసం అంటే అదంతా ఆలోచిస్తారు అయ్యో దేవుడికి ఇంత వేడి ఉండకూడదు ఇంత పక్కన ఉండకూడదు కొద్ది దూరం పెట్టాలా ఇప్పుడు వేడి అనిపిస్తుంది దేవుడికి తాగడానికి చల్లగా ఏమైనా ఇయ్యాలా కొబ్బరి నీళ్ళు ఇటువంటిది ఏమైనా ఇవ్వాలనిపిస్తాయి లేకుండా చల్లగా ఉంది దేవుడికి ఏదైనా వేడి పాలు అట్లాంటిది ఒక బయట చల్ల క్లైమేట్ ఉన్నప్పుడు వేడి వేడిగా తాగాలనిపిస్తే దేవుడికి ఏదైనా వేడి పాలు ఇవ్వాలనిపిస్తుంది అట్లంతా నాకు ఈ స్వామి పైన రాలేదు ఒక్కసారి కూడా నేను నేనైతే ఇంటికడ పోయినప్పుడు కొద్దిగా గాలి కొద్దిగా చల్లారితే చాలు వేడి వేడిగా పాలు చేసుకొని తాగుతాను కొద్దిగా వేడిగా అయితే చాలు క్లైమేట్ మంచిగా చల్లగా కొబ్బరి బొండి ఎక్కడ వెతుకుని వెతుకుని పోయి తాగుతాను కానీ దేవుడికి ఇయ్యాలనిపించట్లేదే నాకు అరే దేవుడు తీసుకుంటాడా లేదా మనకు ఒక డౌట్ తప్పకుండా తీసుకుంటాడు ఒకసారి గురువాయూర్లో ఒక కిట్టు అనే ఒక డివోటీ ఆయన ఏం చేస్తున్నాడంటే అందరు భగవంతుని మధ్యలో ఎండాకాలము భగవంతుడు ఫెస్టివల్ ఉన్నాడు అందరూ ఆ ఎండాకాలంలో ఇంకా ఆ వేడి తట్టుకలేక భగవంతుని అట్లే మధ్యలో ఆపేసి అట్లా ఆపేసి వాళ్ళందరూ అక్కడక్కడ పోయేసి టకటక్కడ కొబ్బరి బండ తాగడానికి పోయినారు ఆ కిట్టు అనే డివోటి చూస్తాడు అరే వీళ్ళకంత ఇంత ఎండ వచ్చినప్పుడు టకటక పోయి కొబ్బరి నీళ్ళు తాగేసి వస్తామని దేవుడు ఇక్కడ వదిలేసినారే ఇప్పుడు దేవుడు కనిపించదా మంచి ఎండగా ఉంది ఏదో ఒకటి చల్లగా రెండు కొబ్బరి కూడా తాగితే బాగుంటుందని దేవుడు కనిపించదా అని ఆయనకు ఒక మనసులో వచ్చింది అరే గురువారి కృష్ణుడు కనిపించదా వీళ్ళంతా ఇంత ఎండ ఎండ అని చెప్పేసి పరిగెత్తుకుని పోయి కొబ్బరి పంట తాగుతూ ఉంటే దేవుడు కనిపించదా తాగాలని అంత టక్ ఏం చేసుకున్నాడు తన దగ్గర యాభై అరవై అమ్మేవాడు యాభై అరవై ఏమో ఐదు ఉండింది కొబ్బరి పుంటలు చెక్కి చెక్కి ఇస్తున్నాడు గురువారి కృష్ణుడు తాగి తాగి పడేస్తున్నాడు దగ్గర దగ్గర యాభై యాభై ఐదు కొబ్బరి పంటలు తాగినాడు ఆయన కూడా వాళ్ళతోటి పూజారులంతా తాగేసి రెడీ అయ్యి ఇక్కడ రథం కాడ వచ్చినప్పుడు ఈయన కూడా మీరు మాత్రం తాగింది కాదు నేను కూడా తాగినా అని చెప్పేసి ఆ తెంకులంతా తాగి తాగి కింద పడి పెట్టేస్తున్నాడు దాసబాహురి అనే ఒక భక్తుడు జగన్నాథ్ టెంపుల్లో ఆ జగన్నాథ్ కొబ్బరి పండు ఇస్తే జగన్నాథ్ని అనేది టైలర్ దగ్గరే మంచి బట్టలు ఏదో తీసుకుని ఉంటాడు తీసుకునేసి తర్వాత దానికి వాల్యూగా కొన్ని కొబ్బరి పండు వాళ్ళ చెట్టు వాళ్ళ చెట్ల దగ్గర ఉంటే ఈయనేదో మంచి కాస్ట్లీ ఒక బట్టలు అమ్మడానికి తీసుకుని పోతున్నాడు పట్టు బట్టలు తీసుకుని పోతే ఒక చెట్లు చూసినాడు ఆ చెట్లు ఫుల్గా కొబ్బరి పండ్లు ఉన్నాయి అరే ఈ ఎండాకాలంలో ఈ కొబ్బరి బొండలు జగన్నాథ్కి ఇస్తే బాగుంటాయిలే అని చెప్పేసి అనుకున్నాడు ఊరికే అడిగినాడు ఎంత అవుతుందండి ఆయన పంతులు అదే ఆయన అదే జగన్నాథ్ టెంపుల్ పూజారి ఆయన స్వామి ఇది దీనికి ఎంత అవుతుంది స్వామి అంటే ఆ పూజారి ఏం చేసినాడు ఈయన ఉండి ఆ పట్టుబట్టలను చూసినాడు ఒక పట్టుబట్టలను చూసుకునేసి ఏ అంతలు లేదు దీనికి నీ చేతుల్లో పట్టు బట్టలు ఇస్తే ఆ బట్టలు ఇస్తే ఈ టెంకాయ మొత్తం తీసుకుని పోవచ్చు కొబ్బరి బొండ నీకు ఇస్తాను అన్నారు సరే బట్టలు నేను నేను మీకు అమ్మేస్తాను నాకు ఆ కొబ్బరి బొండ మొత్తం మీరు నా పేరు చెప్పుకుని దాసేబాబు చెప్పినాడని చెప్పేసి మీరు జగన్నాథ్కి ఇవ్వాలంటాడు అట్లా ఆయన సరి అని ఒప్పుకుంటాడు ఆయన నవ్వుకుంటాడు ఆయన పూజారి గుడిలో దాసేబావరికి అయితే దేవుడు ఫస్ట్ మాట ఇచ్చినాడు దాసేబావరి నీవు ఎప్పుడైనా కానీ నీవు చెప్తే నేను ప్రాక్టికల్గా నేను మీలాగానే తినేస్తాను మీలాగానే తాగుతానని చెప్పేసి నీ మా నీవు చెప్తే అట్లా దాసేపౌరి ఇన్ని కొబ్బరి బొండలు అంతా తీసుకుని వచ్చినాడు గుడికి తీసుకుని వచ్చినాడు మళ్ళీ ఆ బట్టలు ఎవరికైతే అమ్మినాడా ఆ అమ్మిన ఆ వ్యక్తికే ఈ ఇన్ని కొబ్బరి బండలు చేతికి ఇచ్చేస్తున్నాడు అన్ని లోపల వరకు తీసుకొచ్చి గరుడ సమంగా పెట్టినాడు స్వామి మీరు చెప్పండి స్వామికి చెప్పండి అని చెప్పేసి ఆయన డ్రెస్సింగ్ అంతా చేసేసి బయటకు వచ్చేప్పుడు మర్చిపోయినాడు సరే ఇంచ గుడి నుంచి బయటకు వస్తే ఇంకా కొబ్బరి పండులు ఇన్ని దండిగా ఉన్నాయా కొబ్బరి పండులు సరే దేవుడు అడిగినాడు కదా కొబ్బరి పండులు అని చెప్పేసి ఏం చేస్తాడు ఆయన చెప్పిన దానికి నానా ఇది దాసబౌరే నీకు నీకు ఇమ్మన్నాడు తీసుకో అని చెప్పేసి ఊరికి ఒక కొబ్బరి బొండని చూపేసినాడు జగన్నాథ్ రెండు చెయ్యి అట్లే బయటకు వచ్చేసింది ఎక్కడున్నాడు జగన్నాథ్ వెనకాల నిలబడున్నాడు జగన్నాథ్ బలదేవ్ సుభద్రమ్మ ఈ నటమంటప ముఖమంటప భోగశాల అన్నీ ఉన్నాయి గరుడ మంటప వరకు చెయ్యి వచ్చేసింది ఈ చెరువు తీసుకుంటే ఈ చెరువు తీసుకున్నాడు తాగుతున్నాడు వెనకాల పడేస్తున్నాడు తాగుతున్నాడు వాళ్ళకి ఇస్తున్నాడు ఇంకొక వాళ్ళకి ఇస్తున్నాడు వాళ్ళు ముగ్గురు తాగేసి క్షణంలో ఒకళ్ళు యాభై అరవై కొబ్బరి కూడా కథం చేసేసినారు ముగ్గురు తాగేసి మర్చిడు పూజారి పోతే మొత్తం టెంకుల కింద కొబ్బరి తా కొబ్బరి నీళ్ళు తాగేసి ఆ ఇది మాత్రం అక్కడ పడేసినాడు తర్వాత ఒకసారి మామిడికాయ సీజన్ టైంలో ఒక గంప మామిడికాయలు తీసుకుని వచ్చినాడు జగన్నాథ్ గేయాలని అన్నారు ఏం నేను ఆఫరింగ్ చేస్తాం మేము ఆఫరింగ్ చేస్తాం ఐదు రూపాయలు ఇచ్చే పది రూపాయలు దేవుడికి పెట్టేసిస్తాను నీకు నీ కళ్ళ ముందు దేవుడు తినిపేస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసినాడు వీళ్ళ గొడవ వీళ్ళు ఒక్కొక్కరు పద్య అడుగుతున్నాడు ఒకరు ఐదు అడుగుతున్నాడు నువ్వు పని నేను పోయేది వీళ్ళ దగ్గర ఇవ్వడానికి అని చెప్పేసి మీరు ఎవరొద్దు నేను ఇస్తాను చెప్పేసి ఆ అట్లే ఒక్కొక్క మామిడికాయని పట్టుకుని ఆ సుదర్శనకు చూపిస్తున్నాడు సుదర్శనం జగన్నాథ్ లాగానే సమానం కదా సుదర్శనం చూపిస్తే ఒక్కొక్క కాయ అట్లే చేతు నుంచి వెళ్ళిపోతుంది సుదర్శన్ కడ సుదర్శన కడ వెళ్ళిపోతుంది ఎక్కడ పోతుంది అర్థం కాదు గంప ఖాళీ అయిపోయింది అందరు గొడవ పెట్టారు ఈడేడో మ్యాజిక్ చేస్తున్నాడు ఏదో మంత్రం నేర్చుకున్నట్లుంది ఆ కేంద్రపాట అని ఒక ఊరు ఉంది అక్కడ ఎక్కడ ఎక్కడున్నా ఎక్కువ ఉన్నారు ఆ ఊరు నుంచే నేను వచ్చినట్టుంది వీడేదో మ్యాజిక్ చేస్తున్నాడని అందరూ గొడవ గొడవ పెడుతున్నారు ఆయన అన్నాడు మీరు ఇంత గొడవ పెట్టే అవసరం లేదు మీరు లోపల పోయి చూడండి మావిడికి ఏమైందని చెప్పేసి మంచిగా జగన్నాథ్ బలదేవ్ సోదర ముగ్గురు కూర్చొనేసి మామిడికాయ మంచిగా తినేసి ఆ టెంకులంతా కింద పడేసి ముగ్గురు మూతికడ చూస్తే పసుపు పసుపు ఇంకా జగన్నాథ్ది నల్ల రంగు కాబట్టి మంచిగా లేచి మీసలాగా కనిపిస్తుంది ఆ మామిడికాయ రసం ఒళ్ళంతా అక్కడక్కడ మామిడికాయ అంత సులభంగా తినలేము ఒళ్ళంతా పడతాయి అది రసం దాని ఒక సైడ్ పిచ్చితే ఇంకో నుంచి బయటకు వస్తాయి మొత్తం ఆ మామిడికాయ రసాలు కింద పడింది ఆ మూతి అంతా మామిడికాయలు రసము సుభద్రది మూర్తి అంత మామిడికాయ రసం అది ఎల్లో ఎల్లో కాబట్టి అంత కనపడట్లేదు పూజారి దగ్గర పోయినప్పుడు తెలిసింది ఈమె కూడా తినిందని చెప్పేసి ఇంకొకటి తెల్లగా ఉన్నాడు ఆయన మూతి కాడ మంచిగా అనిపించింది ఎల్లోగా ఆయన డ్రెస్సులు కూడా మంచిగా మామిడికాయ రసం ఉంది కింద చూస్తున్నారు మాతో టెంకులు ఉన్నాయి మిగిలిపోయింది అది కూడా బాగుంటే అది నవ్వులు తిని ఉంటారు అది బాగలేదు కాబట్టి చేదు కొద్దిగా పులిప్పు చేదు ఉంటే ఉమ్మేసినారు కింద అంత భక్తుల పట్ల ప్రేమ ఉంటుంది మనం భక్తులు భక్తితోటి ఇయ్యాల కానీ పత్రం పుష్పం ఫలం తోయం యమే భక్తి ప్రయశచే మనము భక్తితోటి తదహం మనము భక్తితోటి ఇస్తే తప్పకుండా భగవంతుడు తీసుకుంటున్నా అంటున్నాడు ఈళిపు ఇంత భయపడి దేవుడా నీవు బయట పోయినప్పుడు నీకేమని అవుతాయి దిష్టి పడతాయి జాగ్రత్త వద్దు ఇట్లుండొద్దు శంఖచక్రాన్ని కప్పేయమని చెప్పంగానే భగవంతుడు ఒక క్షణంలో తన శంఖచక్రాన్ని కప్పేసి చిన్న పిల్లడిలాగా సామాన్య ఒక శిష్యులాగా వాళ్ళ ముందు దర్శనమిచ్చినాడు తర్వాత వసుదేవుని ఒక ఆ చేతులు కాలు కట్టిన ఆ గొలుసు అంతా పోయి ఆ డోర్ అంతా ఓపెన్ అయిపోయి ఎట్లా ఓపెన్ అయిపోయింది తర్వాత రాముడికి ఎట్లా ఆ సముద్రము బ్రిడ్జి కట్టడానికి ప్లేస్ ఇచ్చిందో అట్లా యమున వచ్చి ఈయనకి ప్లేస్ ఇచ్చేసింది అక్కడ తీసుకొని పోవడానికి గోకులకు తీసుకొని పోవడానికి బిడ్డని అన్నీ జరిగింది జస్ట్ భగవంత్ పట్ల ఉండే ప్రేమం భగవంత్ పట్ల ఉండే ఆ అక్కర అనుకంపం అంటాం కదా ఆ లవ్ అండ్ అఫెక్షన్ భగవంతుడు అని అనుకోకుండా సామాన్య ఒక నా బిడ్డ జాగ్రత్తగా ఉండాలి నీకు ఎవరు ఏం చేయకూడదు ఏం కాకూడదు నీవు సంవత్సరం సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళొక కోరిక అట్లా ఏమంటుంది నాకు ఇటువంటి కోరిక రాలేదు ఎప్పుడు కూడా ఆయన ఆయనకు మంచిగా చూసుకోవాలా ఆయనకు బయట పోయినప్పుడు ఏం దిష్టి పడకుండా జాగ్రత్తగా ఉండని చెప్పాలా మామూలుగా ముసలి వాళ్ళకు రావాలి కదా వాళ్ళ ఒక పిల్లల పైన కానీ మన వాళ్ళపైన ఆ భావన వస్తాయి నాకు ఆ భావన రాలేదే ఇన్ని సంవత్సరం నుంచి ఆయన ప్రసాద్ తింటున్నాను ఇన్ని సంవత్సరం ఆయన వెనకాల తిరుగుతున్నాను ముందు తిరుగుతున్నాను వేడిగా తింటున్నాడా చల్లగా తింటున్నాడా ఆ పూలమాలలు ఎండిపోయిందా చల్లగుందా వేడిగుందా లోపల దీపం వెలుతులకు బయటుండి ఎండకు ఎక్కువ ఆయనకు వేడి అనిపిస్తుందా దేవుడుకు లేకుండా కొద్దిసేపు చామరం వేస్తాం మనం అట్లే ఆ వేడిలో ఆ తలుపు ఫ్యాన్ కూడా లేదు ఆయనకి ఏం లేదు సరే ఒక పది నిమిషాలు చామరం అనేస్తాను తిన్న తిన్న తర్వాత ఆయన పనుకున్నప్పుడు కొద్దిసేపు రెస్ట్కి తీసుకొని మంచిగా చామరం వేస్తాను భావన రాలేదు ఆయన మంచిగా ఎండాకాలం మంచిగా ఆయనకు స్నానం చేయించాలి అభిషేకం చేయించాలని మూడు నాకు రాలేదు ఇట్లా ఏ రకమైన ఆయన పైన ఒక ప్రేమ అనేది నాకు కలగలేదు ఆయన ఒక్కసారి కూడా ఇన్ని సంవత్సరం నుంచి ఆయన ప్రసాదం ఇన్ని సంవత్సరం ఈ గుడి ముందే తిరుగుతున్నాను ఇన్ని సంవత్సరాలు ఆయన గురించి వింటున్నాము ఇంత గొప్ప భక్తు దేవుడు అని తెలుసు అంత పెద్ద దేవాది దేవుడు అయినా కానీ తన భక్తులు ఒక మాట అంటే దానికి తల వంచుకొని దాన్ని వింటున్నాడు శిరసాతి వహించుకుంటాడు ఆ మాటలను అంత జాగ్రత్తగా వింటాడు అంత జాగ్రత్త దాన్ని ఫాలో చేస్తాడు ఇన్ని ఉన్నప్పుడు కూడా ఆయన పట్ల నాకు ఏ రకమైన ఒక ఏమంటారు ఆ ప్రేమం రాలేదే తన బిడ్డలాగా ఒక ఆయన చూడాలా జాగ్రత్తగా చూడాలనే ఒక కల్పన నా మనసుకు రాలేదే నేను ఎందుకు ఉండాలి స్వామి ఇక్కడ అని చెప్పేసి ఇన్ని బాధలు చెప్పుకుంటుందామే రామాంజుల దగ్గర రామాంజులో ఈ భగవద్ విషయం కాబట్టి మంచిగా శ్రవణం చేస్తున్నారు సరే ఎంత ఏమేమి ఉందిరా బాబు ఇంత చిన్న చిన్న విషయం చెప్తుంది దేవకిలాగా గర్భం పెట్టుకోలేదు చూసి అది పెద్ద విషయంగా ఉంది నిజంగానే అన్ని బిడ్డల్ని చంపిన తర్వాత ఎట్లుంటుందప్ప దేవకికి మళ్ళీ అంత కష్టకాలంలో కూడా భగవంతు తలుచుకొని భక్తి చేస్తుంది దేవకి ఒక సందర్భము అస్పష్టత చెప్పినప్పుడు దైవతే పెట్టాను దేవకి పోలే ఇప్పుడేమో చిన్న ఆళిమరే అండ్రేనో వసుదేవనే పోలే అని చెప్పి చిన్న విషయము ఆ శంఖ చక్రం దాచిపెట్టుకోరా దాచిపెట్టుకోరా బయట వెళ్తున్నావు ఏమవుతుందో చెప్పలేము నీవు ఆ విధంగా పోతే నీ అందాన్ని అందరికి చూపించద్దు ఎవరు ఏం చేస్తారు ఏమో కన్నడలు దాస్ అంటున్నాడు ఒక మంచి పాట పోగదిరలోరంగా బాగిలిందాచగను ఆడ ఒక అమ్మ చెప్పే పాట అమ్మ భావంతో పాడుతున్నాడు బిడ్డ తలుపు దాటి అవతలకు పోవద్దు ఋషిమునిగులు తమ్మ ఋషిమునిగులు వాళ్ళు పరమ భాగవతులు పెద్ద పెద్ద వైష్ణవులు నిన్ను పట్టుకుని పోవడానికి రెడీగా ఉన్నారమ్మా తలుపు తీసి బయటకు పోవద్దు నేను బయటకు పోయినామంటే ఎప్పుడు దొరకద మాణిక్య దొరకితెందు ఆ దొరకలేని ఒక మాణిక్యం మనకు దొరికింది నిన్ను చెవి నిన్ను బిడ్డ నిన్ను పట్టుకొని పరిగెత్తుతారు వైష్ణవులు భాగవతులు ఋషులు మునిలు నీ కోసం వెయిట్ చేస్తున్నారు పోవద్దు బయట పోవద్దు అమ్మాయిలంతా ఉన్నారు చూడు అమ్మాయిలు నీకోసం చూస్తున్నారు ఎవరు బిడ్డ ఎవరు బిడ్డ మన కడుపులు ఎటువంటి బిడ్డ దొరకలేదా మన కడుపులు ఏంటో బిడ్డ రాలేదని చెప్పేసి ఇది నాకు కావాలా నాకు కావాలని చెప్పేసి బిడ్డ నిన్ను పట్టుకొని పోతున్నారు తలుపు నుంచి బయటకు పోవద్దు జాగ్రత్త బృందదాస్ ఆ ఒక యశోద ఒక భావన చెప్తా ఉంది ಋಷಿಮುನಿಗಳು ತಮ್ಮ ಹೃದಯ ఋషులు ಋಷುಲಂತ ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు కూడా విష్ణునే సాక్షాత్ విష్ణుని హృదయం అట్లే పెట్టుకుంటారు నిన్ను చూస్తే కొద్దిగా విష్ణులాగా కనిపిస్తున్నావు అంటే వాళ్ళకి వాళ్ళకి ఏదో అంటున్నారు వాళ్ళు ఈయన ఆయనే విష్ణువే ఉండాలని చెప్పేసి యశోద విని పనుకున్నప్పుడు ఈ బిడ్డని పట్టుకొని పోద్దామని నిన్ను టక్క పట్టుకొని పోయి వాళ్ళ హృదయములు పెట్టేస్తారు మళ్ళీ నువ్వు నా దగ్గర రావలేవు నా పైన కూర్చోలేవు నా పాలు తాగలేవు గోవర్ధనకు పోలేవు ఆవుల్ని మేపలేవు వాళ్ళు అట్లే నిన్ను దాచిపెట్టేస్తారు వాళ్ళ హృదయంలో వైష్ణవులు భాగవతులు అంత ఉంటారంటే వాళ్ళు నీ కోసం వెతుకుతూ ఉంటారు వాళ్ళకు తెలిసిందంటే యశోద ఒక యశోద ఏంట్లో ఉన్నాడు మనం వెతికి ఆ బిడ్డ యశోద ఏంట్లో మంచిగా తిరుగుతున్నాడు అని తెలిసిపోతే నిన్ను అట్లే పట్టుకొని వెళ్ళిపోతారు ఆహా మాణిక్యం మన వైపుకు దొరికిందని చెప్పేసి మళ్ళీ నాకీరు మళ్ళీ నీకు అమ్మ అట్లంతా చెప్పేసి ఆయన భయపడేస్తుంది యశోద అని చెప్పేసి పురందాస్ మంచిగా మంచిగా పాడుతున్నారు నీవు జాగ్రత్త గుండు బిడ్డ జాగ్రత్త గుండు బయటకు పోవద్దు బయటకు పోవద్దు అని చెప్పేసి పిల్లలకు మామూలుగా కొద్దిగా వాళ్ళు హుషారైనంత వరకు మామూలుగా మీరు చూస్తుంటారు కదా ఒక్కోసారి ఇంకా ఎక్కువ బిల్లు లేకపోతే ఒక తాడే కట్టేస్తారు ఒక కాలుకు ఒక తాడు కట్టేసి ఒక బెంచ్కి కాటుకో లేకుండా ఏదో ఒక అక్కడ విండో ఒక దేనికి కట్టేస్తారు ఇంకా అది బయట పోవడానికి లేదు ఎంత లాగినా అది గడప గడక ఆగిపోతాయి ఆ తాడు అట్లా చేస్తారు అయితే కృష్ణుని ఈయన ఎట్లా కట్టేది ఎన్ని తాడులతో కట్టేది ఈయన ఈయన తాడికి దొరుకుతుంది అంత ఈజీగా లాస్ట్కి ఈయన ఇష్టం ప్రకారం ఈయనకి ఇంక బయట ఎంతోమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు వాళ్ళని చూడాలని ఈయన ఉంటాడు ఇంక యశోద ఎట్టో ఒకటి భయపుట్టించడానికి ఏదో ఒకటి చెప్తాయి బయటకు పోవద్దు అని చెప్పడానికి అట్లా అటువంటి ప్రేమము నేను నా వైతమ్మని దగ్గర పెంచుకోలేదు కదా అని చెప్పేసి రేపు వస్తుంది రేపు ముళ్ళు కృష్ణ ఇల్లు వస్తుంది రేపు ఆమె యశోద గురించి మాట్లాడుతుంది మీకు ఇది మీరు తెలుసుకోవచ్చు కానీ ఎంత ఈతుంటే రేపు ఆ విషయం చెప్తుంది ఆమె రేపు మర్చిపోకుండా అందరు క్లాస్కి రండి చాలా బాగుంటాయి ఆ తుంటరి పిల్లోడిని ఎట్లా పెంచేసిందని మనమే ఆశ్చర్యపోతున్నాం ఒరే బాబోయ్ వీడిని ఈయన్ని పెద్దగా చేయాలంటే ఆమె ఎంత కష్టపడి ఉంటుందిరా బాబు అని చెప్పేసి మనమే ఆశ్చర్యపోతాం రేపు దాని గురించి దాని అది కూడా ఈమె గో ఈమె బాధలు అది కూడా ఒకటి ఉంది పెన్పుళ్ళకి ఇది ఏమ్రా బాబు ఈ కృష్ణుని ఎట్లా పెంచిందిరా యశోద ఎన్ని ఎన్ని కష్టాలు ఎదురించుకోవాలి ఈయన్ని పెంచాలంటే అని చెప్పి సామాన్య బిడ్డల్ని ఒక లెవెల్కి తీసుకొని రావాలంటే ఎంతో కష్టాలు పడాలా అంత ఈజీగా అవుతుందా ఇది ఇంకా యాక్టింగ్ చేసే బిడ్డ సామాన్య బిడ్డ అయితే ఏ పది ఏమి తెలియదు దాని కర్మ ప్రకారం వచ్చింది పాపం మనం అడ్జస్ట్ చేసుకొని పోవాలా ఇది అట్లా కాదు ఇది కావాలని చెప్పి ఏడిస్తాయి కావాలని చెప్పి నవ్వుతాయి నిద్రలు కూడా నవ్వుతాయి ఇది దీన్ని ఎట్లా మేనేజ్ చేసిందరు బాబు అని చెప్పేసి అది పెంపులు రాసి ఇప్పుడు ఇది రెండు కొద్ది నార్మల్గా ఉంది వసుదేవుడు ఒక ప్రేమ గురించి చెప్తుంది దేవకి గురించి వాళ్ళ పడిన కష్టాల గురించి చెప్తుంది ఇప్పుడు ఆమె రేపు చెప్పే విషయం ఇంకా బాగుంది ఎంత కష్టాలు పడిందిరా బాబు ఆమె అని చెప్పేసి సరే రేపు మనం తెలుసుకుందాము చాలా బాగుంటుంది యశోద గురించి యశోద మళ్ళీ ఆయన కృష్ణుడి గురించి రేపు ఆమె ఆ టాపిక్స్ డిస్కస్ చేస్తుంది మనం రేపు దాని గురించి తెలుసుకుందాం సో ఈరోజు ప్రవచనము ఇక్కడ ఆపేస్తాము మనము చాలా స్లోగా ఉన్నాము ఈ విశ్వమిత్రము మిగిలినంత పాయింట్స్ వచ్చినప్పుడు రెండు రెండు రోజు అయింది క్లాస్ సో ఇప్పుడు మనం కొద్దిగా కొద్దిగా స్పీడ్గా పోదాం ఎక్కడ కొద్దిగా మనకు తెలిసిన విషయం అయితే కొద్దిగా త్వరగా క్లోజ్ చేస్తాము కొద్దిగా కొత్త కొత్త పాయింట్స్ వచ్చినప్పుడు కొద్దిగా దాని గురించి కొద్దిగా డీప్గా తెలుసుకున్నదాం సో జగద్గురు శిల ప్రభుపాదకి జై శ్రీరంగనాథ్ భగవాన్కి జై నంపెరుమాళ్ళకి జై శ్రీమద్ రామానుజాచార్యకి జై పెంపుళి రహస్యంకి జై